సంవత్సరంలో మనందరము ఏకముగా కూడేటకు దేవుడిచ్చినటువంటి ಕೂಡಿ ಒಂದು దీనికి ఏరాల మదిపు ఉంది అయితే అధిపతి అయినటువంటి అతని యొక్క మాటలకి ఎంతో అధికారం ఉన్నది ఒక తలైవనుడి వార్తకి మదిపు ఉంది అయితే ఒక நான் வந்து சொஸ்தமாக்குவேன் నేను వచ్చి స్వస్థపరుస్తానని அந்த மனிதன் நடுநடுங்கி போனான் అయితే ఆ యొక్క మనిషి వణికిపోయినాడు ஐயா நீ என் வீட்டுக்கு வரக்கூடாது అయ్యా మా ఇంటికి మీరు రాకూడదు நான் அவ்வளவு பெரிய மனிதன் அல்ல నేను అంత పెద్ద మనిషిని కాదు நான் மிகவும் உயர்வாக எண்ணுகிறேன் అయితే నేను మిమ్మల్ని చాలా పెద్దగా తలంచుచున్నాను என் வீட்டுக்கு வருவதற்கு நான் பாத்திரன் அல்ல ஒன்பதாவது அதிகாரம் இரண்டாவது வாக்கியம் తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాం మత్తయి படுக்கை இருக்கிறவர்கள் திமிர்வாதக்காரரை அவருக்கு கொண்டு வந்தார்கள் ஏற்று அவருடைய விசுவாசத்தை கண்டு திமிர்வாதக்காரரை நோக்கி மகனே திறக்கொள் உன் பாவங்கள் உனக்கு மன்னிக்கப்பட்டது என்றார் கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு சோத்திரம் உண்டாவதாக దేవుని యొక్క పరిశుద్ధ నామనికి స్తోత్రములు இயேசு சொன்ன வார்த்தையை பாருங்கள் యేసు చెప్పినటువంటి మాట చూడండి மகனை திடங்கொள் కుమారుడా ధైర్యముగా ఉండము மகனை திடங்கொள் కుమారుడా ధైర్యముగా ఉండము ஒரு வார்த்தை ఒక్క మాట திடங்கொள் ధైర్యముగా ఉండు இங்கிலீஷ்ல ரொம்ப அழகா இருக்கிறது ఇంగ్లీష్ లో చాలా వివరముగా ఉన్నది Be of good cheer. ఈ విధముగా ధైర్యముగా ఉండము அதனுடைய அர்த்தம் என்ன దాని యొక్క అర్థం ఏమిటంటే இங்கே தமிழ்ல திடங்கொள் என்று எழுதி இருக்கிறது అయితే ఈ విధముగా తమిళ్లో ధైర్యముగా ఉండమని చెప్పి ఉన్నది இங்கிலீஷ் டிக்ஷனரியை பார்த்தா பி ஹாப்பி అయితే సంతోషముగా ఉండమని చెప్పి ఉన్నది பி ஹாப்பி చాలా సంతోషముగా ఉండము கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு சோத்திரம் உண்டாவதாக దేవుని యొక్క పరిశుద్ధ నామనికి స్తోత్రములు இயேசு ஒரு வார்த்தை சொல்லுகிறார் యేసు ఒక్క మాట அது చెప్పుచున్నాడు சந்தோஷமாக இரு అది సంతోషముగా ఉండు ஹalleluya. హల్లెలూయా. சந்தோஷமாக இரு సంతోషముగా ఉండు உன் பாவங்கள் மன்னிக்கப்பட்டு அவனுடைய பரிசுத்த பாவ வாழ்க்கையிலே இருக்கிறது అయితే ఒక మనిషి యొక్క సంతోషము దుఃఖము వారి యొక్క పాప మార్గం అయి ఉన్నది பாவம் செய்த மனிதன் துக்கிப்பான் పాపము చేసినటువంటి మనిషి దుఃఖపడతాడు சகல கேடுகளுக்கும் காரணம் பாவமே సకలమైనటువంటి కేడులకు పాపమే இறைவன் நியமித்த நியமங்களை மீறி நடக்கிறதே பாவமாக இருக்கிறது అయితే దేవుడు నియమించినటువంటి నియములను మీరటమే పాపమై ఉన్నది உன்னுடைய மனசாட்சியிலே இறைவன் மனசாட்சியே சாட்சியிடும் అయితే ఇది తప్పు ఇది సరి అని చెప్పబడి ఉన్నది இன்னொரு பிரமாணம் தேவையில்லை అయితే ఇంకొక ప్రమాణము నీకు అవనవసరము உன்னுடைய மனசாட்சியை நீ எத்தனை முறை தள்ளி வைத்திருக்கிறாய் అయితే నీ యొక్క మనస్సాక్షిని ఎన్నిసార్లు దూరముగా నెట్టి ఉన్నావు அது எழும்பி உன்னை வதைக்கும் பொழுது நீ பாதிப்படுகிறார்கள் மனுஷனு வியாதியில படி కర్త సొల్లుగరా దేవుడు చెబుతున్నాడు నువ్వు పాపివని పాపతిర్కు దండనే ఉంది పాపమునకు దండన అనేది ఉన్నది ఇవ్వడవు కాలం ఎవడవు దండని అనుభవించి వరకురాయి ఎంతో కాలముగా నువ్వు ఎంతో దండని అనుభవించి ఉన్నావు పెరియ దండని ఉనకు కాతిరుక్கிறது ఇంకా ఎంతో పెద్ద దండన నీ గురించి కాచుకొని ఉన్నది ఉనకు మన్నిప్పు నీకు కావాలన్న మన్నిప్పు అనేది పావతినాలే నీ దుఃఖిత్తిరుக்கிறாய் ఈ యొక్క పాపమున నన్ను దుఃఖించుచున్నావు పావ భారతినాలే ఉన్నడే Be happy. விசுவாசத்தோடு கூட சிலர் அழைத்து வந்தார்கள் அத்தனை விசுவாசத்தோடு కొంతమంది తీసుకొని వచ్చినారు అతడి విశ్వాసத்தை కర్తర్ పార్తార్ అతని యొక్క విశ్వాసమును దేవుడు చూచినాడు మకనే இயேசுவை ஏற்றுக்கொண்டு அவரிடத்தில் அறிக்கை செய்கிறானோ அவருடைய சமூகத்தில் அறிக்கை செய்கிறானோ அவனுக்கு மன்னிப்பு உண்டு అయితే எவரை சொல்லிவிட்டேன் என்று சொல்லாதே అయితే నా యొక్క పాపంలో యేసుక్రీస్తు దగ్గర చెప్పినానని అనుకోవద్దు என்ன அறிக்கை అది ఏమి ఒప్పుకొనుట తెలియాదవர்களுக்கு சொல்லுவதுதான் அறிக்கை అయితే అది తెలియనటువంటి వాడికి చెప్పేటటువంటి ఒప్పుకొనుట పాపం ఉనకు తెలియం చూచినది அவருடைய விசுவாசத்தை கத்த கண்டார் ఆమె యొక్క విశ్వాసమును దేవుడు చూచినాడు ఆరుదల్ பெறுவாயாக అయితే నువ్వు నువ్వు ధైర్యముగా ఉండు அவனுடைய விசுவாசம் நீ ரட்சித்தது என்று கத்த అయితే నీ యొక్క విశ్వాసము నిన్ను రక్షించి ఉన్నది கத்தருடைய பரிசுத்த நாமத்துக்கு சோத்திரம் உண்டாவதாக నీ యొక్క పరిశుద్ధనామానికి స్తోత్రములు உனக்கு தான் விசுவாசம் అయితే నీకు విశ్వాసం ఉన్నది కదా ఆ కర్తరుని సోపడుతారంటే నీ విశ్వాసం విశ్వాసం ఇటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు கொடிய வேதனைப்படுகிறான் ఘోరమైనటువంటి వేదనతోటి ఉన్నాడు ஒரு நூற்றுக்கு அதிபதி அவரிடத்துல ரெப்ரசன்ட் பண்ணுகிறான் ஜெபம் பண்ணுகிறான் అతని యొక్క అధిపతి ఈ విధముగా అతనికి ప్రా- ప్రాధేయపడుచున్నాడు இயேசு அவருடைய விசுவாசத்தை பார்த்தார் యేసు అతని యొక్క విశ్వాసమును చూచి ఉన్నాడు நீ போகலாம் నువ్వు వెళ్ళము నీ పోగలాం నువ్వు వెళ్ళము అప్పుడు పరిశుద్ధ నామத்துக்கு சோத்திரம் உண்டாவதாக தேவனுக்கு பரிசுத்த நாமனுக்கு ஸ்தோத்திரமலு உன்னுடைய கொடிய வேதனையை போக்கிக் கொள்ளும்படியாக இயேசு கிறிஸ்துவனிடத்திலே வந்து ஆண்டவரே எனக்கு உதவி செய்யும் என்று கேட்கிற சகோதரனே சகோதரியே கர்த்தர் சொல்லுகிறார் நீ போகலாம் అయితే మహా వేదనతోటి ఉన్న దేవుని దగ్గరికి విశ్వాసంతో వచ్చినటువంటి సహోదరుని సహోదరుని చెప్పి అడుగుచున్నాడు అవరు వెళ్ళవచ్చు అని అవరు విడివి తనపోగురారు దేవుడు నిన్ను విడుదలని அவருடைய அர்த்தத்தை விடுதி விடுவித்து அனுப்புகிறார் అతనికి வார்த்தை சொன்னால் போதும் దేవుడు ఒక్క మాట మాట్లాడితే చాలు పరిశుద్ధ నామத்துக்கு சோத்திரம் உண்டாவதா దేవుని యొక్క పరిశుద్ధ నామానికి அடுத்தபடியாக மார்க் எழுதின சுவிசேஷம் ஐந்தாவது அதிகாரம் முப்பத்தி ஆறாவது வாக்கியம் வாசிக்கலாம் மார்க் எழுதின சுவிசேஷம் ஐந்தாவது அதிகாரம் முப்பத்தி ஆறாவது வாக்கியம் మార్కు ఐదు ముప్పై ఆరు விசுவாசம் உள்ளவனாக இரு విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారిగా ఉండుము பயப்படாத భయపడవద్దు கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு சோத்திரம் உண்டாவதாக దేవుని యొక్క పరిశుద్ధ నామనికి స్తోత్రములు அவர் ஒரு வார்த்தை சொல்லிடுவாரு దేవుడు ఒక్క మాట చెప్తాడు ஆ, பிள்ளையே எழுந்துரு బిడ్డ లేకుమని ஆ, எழுந்து செத்த பிள்ளை எழுந்திருச்சிருச்சு అయితే చనిపోయినటువంటి బిడ్డ లేచినది ஆ, கர்த்தருடைய பரிசுத்த நாமத்து உன்ன உனக்குள்ளது கர்த்தர் எழுப்ப முடியாதோ அதிசயமான காரியம் என்ன இருக்கிறது దేవునికి అసాధ్యమైనటువంటి కార్యములు ఏమున్నవి எதையும் செய்ய வல்லமை உள்ளவராக దేన్ని కానీ చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు சொல்ல வேண்டும் అయితే చెప్పవలెను அவர் கட்டளிட வேண்டும் అయితే దేవుడు ఆజ్ఞ ఇవ్వవలెను அவர் சொல்ல ஆகும் அவர் கட்டளை நிற்கும் అయితే దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి జరుగును கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு சோத்திரம் உண்டாவது దేవుని యొక్క పరిశుద్ధ నామనికి స్తోత్రములు பதறவோ பயப்படவோ మీరు భయపడుచున్నారు ஆண்டவர் எப்படிப்பட்டவர் என்று நீங்கள் இன்னும் உணரவில்லை అయితే మన ప్రభు అయినటువంటి దేవుడు ఎటువంటి వారో మీరు ఇంకా గ్రహించలేదు நீங்கள் இன்னும் மந்த புத்தி உள்ளவர்களாக இருக்கிறீர்கள் అయితే మీరు ఇంకా మందగస్తులుగా ఉన్నారు ஆனபடினால் பயப்படுகிறீர்கள் దాని గురించి మీరు భయపడుచున్నారు கர்த்தர் சொல்லுகிறார் பயப்படாதே దేవుడు చెప్పుచున్నాడు భయపడవద్దు கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு சோத்திரம் உண்டாவதாக దేవుని యొక్క పరిశుద్ధ నామనికి స్తోత్రములు அடுத்தபடியாக దాని తర్వాత லூக்காளுதின சுவிசேஷம் ஏழாவது அதிகாரம் பதிமூன்றாவது வாக்கியம் లూకాసు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము கர்த்தரை பார்த்து அவருடைய மனமுருகி அழாதே என்று சொல்லி கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு சோத்திரம் உண்டாவதாக దేవుని యొక్క పరిశుద్ధ నామనికి స్తోత్రములు வீக் நாட் విధవ కనికరపడవద్దు அழுகாத ఏడవ వద్దు அழாதே ఏడవ వద్దు இயேசு சும்மா அழாதன்னு சொல்லிட்டு சொல்லிட்டு இருக்க மாட்டாரு అయితే దేవుడు ఊరకనే ఏడవద్దని చెప్పడు ஒரு ஏழை விதவை இருந்தாள் అయితే ఒక పేద విధవరాలు ఉన్నది அவருக்கு ஒரே ஒரு மகன் இருந்தான் ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు அவன் செத்து போய்விட்டான் అతను చనిపోయినాడు அவனை தூக்கிக்கிட்டு அடக்கம் பண்றதுக்காக போறான் అయితే అతన్ని తీసుకొని సమాధి చేసే నిమిత్తముగా அந்த వచ్చుచున్నారు தாய் எப்படி இருப்பாள் என்று ఆ பாரு. యొక్క తల్లి ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉండటం గమనించండి கண்ணீரோடு கூட அழுது கொண்டே வருகிறார் ఆమె ఎంతో కన్నీరుతోటి వేదనతోటి ఏడుచు వచ్చుచున్నది இயேசு வந்தார் యేసు క్రీస్తు వచ్చినాడు தற்செயலாக அந்த பக்கம் வந்து விட்டார் ఏదో అటు పక్క వచ్చినాడు அது அவருடைய அவர் சித்தப்படிதான் வருகிறார் అతని యొక్క చిత్త ప్రకారమే వచ్చుచున్నాడు கர்த்தருடைய நாமத்துக்கு சோத்திரம் உண்டாவதாக దేవుని యొక్క పరిశుద్ధ నామనికి స్తోత్రములు இந்த அம்மாவுடைய அழுகையை அவர் பார்த்தார் ఆమె ఏడుచున్నటువంటి కార్యము చూచినాడు அவள் மேல் மனதுருகினார் ఆమె మీద కనికరపడినాడు எவரவர் சபையில வந்து அழுகிறாங்களோ எவரவர்கள் மேல் இரக்கம் உருக்கம் உண்டாகிறதோ அவர்களை பார்த்து கர்த்தர் சொல்லு அழாத అయితే ఎవరెవరైతే దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి ఏడ్చుచు కన్నీటితోటి పాదయపడుచున్నాడు దేవుడు వారిని వారి మీద కనికరపడి అడు ఏడవ వద్దని చెప్పుచున్నాడు అయితే ఏడవ వద్దు అడుగాద ఏడవ వద్దు అడుగాదని కర్త చొల్లిట్టు చుమ్మ పోయినమాట అయితే ఈ విధముగా ఏడవ వద్దని చెప్పేసి గమ్మున దేవుడు పోడు అంత మరిత అంత మనిగనిడతల పోనా అయితే చనిపోయినటువంటి ఆ యొక్క మనిషి దగ్గరికి పోయినాడు లేచి నిలబడినాడు ஆமா, இந்த வச்சுக்கோமா உன் மகன் ఇదో మా నీ యొక్క కుమారుణ్ణి నువ్వు తీసుకొనము அருமையான தேவனுடைய பிள்ளைகளே పరిశుద్ధమైనటువంటి దేవుని విడలారా அழகாதே என்று சொல்லுகிறார் ఏడవ వద్దని దేవుడు చెప్పుచున్నాడు நீ ஏன் அழுதுகிட்டு இருக்கிற నువ్వు ఏమి ఏడుస్తూనే ఉన్నావు கண்ணீர் விட்டுக்கிட்டு இருக்கிற ఎందుకు కన్నీరుతోటి ఉన్నావు கர்த்தர் சொல்லுகிறார் அழாத దేవుడు చెప్పుచున్నాడు ఏడవ వద్దు அழாதன்னு சொல்லியாச்சுன்னா அப்புறம் அழாம இருக்கிறதுக்கு அவர் ஏற்பாடு செய்கிறார் என்று அர்த்தம் అయితే ఏడవ వద్దని దేవుడు చెప్పినాడంటే ఏడవకుండా ఉండే నిమిత్తముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు ஆ, கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு சோத்திரம் దేవుని உண்டாகும் యొక్క పరిశుద్ధ నామనికి స్తోత్రములు அடுத்தபடியாக கர்த்தர் சொல்லுகிறார் దాని తర్వాత దేవుడు చెప్పుచున్నాడు யோவான் நடத்தின சுவிசேஷம் இருபதாவது அதிகாரம் பத்தொன்பது பத்தொன்பதாம் வசனத்தை வாசிக்கலாம் யோவான் இருபது பத்தொன்பது యోహాను ఇరవై అధ్యాయము పంతొమ్మిది వచ్చిన இயேசு ஒரு வார்த்தை சொல்லுகிறார் యేసుక్రీస్తు ఒక మాట చెప్పుచున్నాడు வாரத்தின் முதல் முதலாகிய அன்றைய యేసు సొనిగ్రార్ ఉంగళకు సమాధానం యేసు క్రీస్తు చెప్పుచున్నాడు మీకు సమాధానం కలుగును గాక ఉంగళకు సమాధానం మీకు సమాధానము ఆ ఉంగళకు సమాధానం మీకు సమాధానము కతుడు పరిశుద్ధ నామతికి సూత్రం ఉండవదాక దేవుని యొక్క పరిశుద్ధ నామనకు స్తోత్రములు సమాధానం సమాధానం समाधान उदा வழியாக நடந்து போகும்போது அவரை பார்த்து తిరుంబ திரும்ப சபைக்கு అయితే మరల మరల మన యొక్క దేవుని యొక్క సన్నిధానానికి వస్తుందండి తిరుంబ తిరుంబవా మరల మరల దేవుని యొక్క సన్నిధానమునికి రండి ஒரு நாள் கர்த்த దేవుడు ఒక రోజు చెప్తాడు సరే సరే ఉండే విశ్వాసతిని అక్కడ అయితే దేవుడు ఒక రోజు చెప్తాడు నీ యొక్క విశ్వాసమున కలిగినట్టుగానే నీకు జరుగును రచన ముడించను నీ యొక్క ప్రాబ్లం పోవును అరుమయాన దేవుని శుద్ధమైనటువంటి దేవుని విడలారా தேவனுடைய சன்னிதானம் தேவன் యొక్క సన్నిధానము యేసునుடைய వార్తகளை குறித்து நாம் சிந்தனை செய்தோம் అయితే దేవుని యొక్క మాటల గురించి మనం తలంచుచున్నాము ஒரு வார்த்தை சொன்னால் போதும் ఒక్క మాట చెబితే చాలు బి హ్యాపీ ఎందుకు అర్థం సొల్లుగురారు అయితే సంతోషంగా ఉండని చెప్పుచున్నాడు బి అ గుడ్ కంఫర్ట్ ఎందుకు అర్థం సొల్లుగురారు అయితే నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పుచున్నాడు నీ పోగల పో ఎందుకు అర్థం సొల్లుగురారు అయితే నువ్వు ترک مہ అనుభవத்தை ஒரு ముறை ఉయిదు ఆరాయిందు అయితే మీ యొక్క అనేక మంది యొక్క ఆత్మీయకరమైనటువంటి జీవితం ఒకసారి పరీక్షించి చూడండి పరిశుద్ధ நிறைந்த నిరంగవారు పరిశుద్ధవాన్ని சொல்லுகிறார் சந்தோஷமாக இரு విశ్వాసము కావలేను కర్తుడి వార్త ఒండ్రు పోదు అయితే దేవుని యొక్క ఒక్క మాట చాలు అవర్ సొల్లుగిన ఊరు వార్త పోదు దేవుడు చెప్పేటటువంటి ఒక్క మాట చాలు సకలము సంభవికం అయితే సకలము జరుగును విశ్వాసాల పెరుగుంగ ఇంకా విశ్వాసంలో పెరగండి కర్తరు ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కర్తరు సమాధానం Aqua. Ahí también